ప్రామాణ్యచింతాయాం పురుష ప్రవృత్తే అదృష్టాంతత్వాద్ ఈ సంగ్రహవాక్యం ఇలాంటి వాక్యం మీకు ఎక్కడ కనపడుతుంది ఇప్పుడు నేను కారులో వస్తున్నా ఆ డ్రైవరు బెల్ట్ పెట్టుకోలేదు నేను ఉన్నాను బెల్ట్ పెట్టుకోవాలి బెల్ట్ పెట్టుకోవాలి అంటే ఎవరు పెట్టుకోవట్లేదని చూసుకోవాలి నేను పెట్టుకున్నాను అతను కూడా పెట్టుకోవాలి పెట్టుకో అందరూ పెట్టుకోవట్లేదండి ఎవరు చాలా మంది పెట్టుకోవట్లేదు అన్నాడు అనుకోవాలి అలా అన్నాడు ఒక అంటే నేను అన్నాను చూడు ఊరు చూసుకుని మనం ఊరు పాటించాలి కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా చేస్తున్నారో అది చూసుకుని ఊరు నిర్ధారించుకోకూడదు అని కాబట్టి పురుషుడు ప్రవర్తించేటప్పుడు ప్రామాణ్యము అంటే ఒక ఒక ఆలోచన ఒక జ్ఞానము లేకపోతే ఒక శాస్త్రము దానిని బట్టి ప్రవర్తించాలి కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు అన్నది పురుష ప్రవృత్తిలో దృష్టాంతం కింద తీసుకోకూడదు ఓకే ఇప్పుడు సన్యాసులు సన్యసించి కూడా భిక్షాటనాది కర్మం చేస్తూనే ఉన్నారు కనుక గృహస్థులు అదే దృష్టాంతంగా తీసుకుని ఏది పురుష ప్రవృత్తిని దృష్టాంతంగా తీసుకుని అంటే పలానా వాళ్ళు అలా చేశాడు కదా అని దాన్ని దృష్టాంతంగా తీసుకుని ఏకత్వ ప్రత్యయం అంటే ఏకత్వ బుద్ధి కలిగినా కూడా కర్మలను చేస్తూనే ఉండాలి ఎందుకంటే వాళ్ళు కూడా కర్మల్ని చేస్తున్నారు కదా ఏదో కర్మని వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా కర్మల్ని చేస్తూనే ఉండాలి కానీ కర్మల్ని మానేయడానికి వీలు లేదు అని పరోక్షం ఎలా వచ్చింది ఇంకొకళ్ళని దృష్టాంతంగా చూపించి మోక్షం శంకర్లు ఏమవుతున్నారంటే సిద్ధాంతం వ్యవస్థ చేసేప్పుడు శాస్త్రాన్ని విజ్ఞానాన్ని మీరు ఆలస్యంగా తీసుకుని సిద్ధాంతాన్ని నిర్మాణం చేసుకోవాలి కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు అని చూపించి వీళ్ళు చేయడానికి వీలు లేదు అక్కడ ఎవరైనా కరప్షన్ కేసులో ఆలోచన చేశారు ఉత్తరప్రదేశ్ లో దాని మీద వీళ్ళందరూ అంటారు వీడు చేయలేదా కరప్షన్ వాడు చేయలేదా కరప్షన్ వీళ్ళు మాత్రం ఎందుకు అరెస్ట్ అరెస్ట్ చేయాలి అని అవ్వడం మొదలు పెట్టాలి ఆ రకంగా మీరు చూసినట్లయితే అసలు ఇది ఎప్పుడూ కరప్షన్ ఆపడానికి వీలు లేదు అది పద్ధతి కాదు వీళ్ళని వాళ్ళు కరెక్టే వాళ్ళు కరెక్టే కరెక్ట్ అయ్యింది కూడా తప్పించుకున్నారు అయినప్పటికీ అది స్టాండర్డ్ గా మనం పెట్టుకోకూడదు ఇది కరెక్ట్ ఫెలో ఎక్కడో అరెస్ట్ అని స్టాండర్డ్ గా పెట్టుకోవాలి పురుష ప్రవృత్తిని ప్రామాణ్య విచార చింత అంటే విచారం ఏది ప్రమాణము ఏది కాదు అని విచారం చేసే సందర్భంలో అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అని విచారం చేసే సందర్భంలో ఫలానా వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని పురుషుల యొక్క ప్రవృత్తి వాళ్ళు చేసే పరిస్థితి అది ఎన్నడూ దృష్టాంతపు కాదు అలా వాక్యం దాన్ని ఇంకా వివరిస్తారు కొంచెం మీరు ఓపెన్ మైండ్ తో వినాల్సి ఉంటుంది నహి నాభిచరేది ప్రతిషిద్ధమీ అభిచరణం కశ్చిత్ కుర్వన్ దృష్ట ఇది శబ్దోద్వేషరహితేనాపి వివేకినా అభిచరణం క్రియతే దరహస్తో ఎకప్రభుద్ధి కలిగిన దరహస్తో ఉంగ కర్మలను చేస్తునే ఉంటాడు లేక మాట సరి కాదు దారి నష్టం ఎత్తనవు సోదనే అభిచరణము మనోగ కర్మతలు అభిచరణము అంటే చేతబడి అంగీశోబ్లక్ష్మ దగ్గర చేతబడి ఈ చేతబడి చేసారు ఓఓయ్ నాకు అనే దుఃఖించువారు వందలనే కాయ నేను చెప్తా ఉంటాను అనేది ఏమీ ఉండదు ఒకడంటాడు నేను చేతబడి చేయగలను చేస్తాను అని భయపెడతాడు అలా భయపెట్టిన సందర్భంలో కూడా చేతబడనేది ఏది ఉండదు ఒకవేళ ఎక్కడైనా ఫలానా విధంగా చేస్తే చేత శత్రువు శత్రువుకి హాని కలుగును ఎక్కడైనా చెప్పారనుకోండి అంటే ఏం చేయాలో તેઓ પૂજો કરવા જેલ ઓ મામોદરાહુકી કુટલકી પૂછે છે ચેડવડી પ્રતિસરા તેઓ પુત્ર દેવતાને અપમાનન જેસી પૂજો કરે છે તેથી આ પૂજો ઓ પૂજો કોડો ડર વિપરિતંગા હોવો મામોદરાહુકી કુટલકી તેથી પૂજો પથકેલો હોય છે મામોદરાહુકી વિશેષ કે ઉદય થાય કાલ પૂજે છે એ ચેડવડી પૂજા અર્થ રાખે છે છોટ દરબાર દરિતો આવર રબાઈ દરિતો બેટુર ઉગાયનું ఆ నిమ్మకాయ కలిపి సూదితో గుచ్చి ఆ సూదితో గుచ్చేప్పుడు నా శత్రువు కింద గుచ్చేస్తున్నాను నేను అని అనుకోవాలి అనుకుని గుచ్చి అది ఆ శత్రువు పొద్దున్నే నడిచి వెళ్లి దారిలో పెట్టాలి అది వాడు తొక్కితే వాడికి హాని కలుగుతూ అభిచరణము చేతబడులు ఇదొక పద్ధతి మా చిన్నప్పుడు మేము ఊళ్ళో నడిచి వెళ్తుంటే ఇలాంటివి కనపడేవి నిమ్మకాయలు మిరపకాయలు దారి మధ్యలో ఇలాంటి అలా కూడా వెళ్ళాలి ఈ చేతబడిలో వాడి పశు సంపద ఉందనుకోండి వాడంటే పది ఆవులు వేదిలో ఉన్నాయనుకోండి వాడికి ఒక శాల ఉంటుంది కదా ఈ చేతబడి వెళ్ళి ఆ శాలలో పడేస్తుంది అప్పుడు ఆ పశువులకి హాని కలుగుతుంది అవి తెచ్చిపోతాయి వచ్చి అప్పుడు వాడు నష్టపోతాడు అని ఈ శత్రువు ఎందు ద్వేషం గల వాళ్ళు ఈ అభిచారణము దాని అభిచారము అని కూడా అనే కర్మని శత్రువు యొక్క వినాశం కొరకు చేయటం అనేది ఒకటి ఉన్నది అలా చేస్తున్నారు అలాగే ఉన్నాయి లోకంలో ఉన్నాయి కొంతమంది ఇలాంటి పూజలు కూడా ఓపెన్ గా కూడా చేస్తారు కొంత రహస్యంగా ఎదుస్తారు ఇలాంటివి అప్పుడప్పుడు ఓపెన్ గా కూడా చేసేస్తారు నేను మొన్న హృషికేశ్ లో ఒక ఆయన ఎవరో ఏదో పూజ చేస్తుంటే చూశాను నాకు ఆ పూర్తి చూసి కొంచెం విచిత్రం ఉంటుంది ఎర్రక్షతలు నిమ్మకాయలు కుంకుమ పెట్టి ఏదో చేస్తాం అలాగే మిరపకాయల హోమం ఆవాలు మెంతులు మిరపకాయలు ఏమిటి పూజ కొంచెం విమర్శ చేస్తే విమర్శ చేస్తే అంటే అక్కడ కూర్చుని ఇన్వెస్టిగేషన్ మనం చేస్తాం ఉంటే ఏం తప్ప అయితే మనం అనుకుంటే ఇది శత్రు వినాశం కోసం చేస్తున్న పూజ అంటే ఈనాటికి కూడా ఇలాంటి ధోరణులు ఉన్నాయి ఇందులో శత్రువు మీద ద్వేషంగా పూజ చేస్తున్నాడు ఇలాంటి పూజ చేయడం తప్పు నేను నన్ను సలహా అడిగాను చాలా తప్పు ఇటువంటి పూజ చేయకూడదు అది అది చేస్తుంటే మనం తెలిసి దాన్ని అలా వదిలేయడానికి వీళ్ళేది దాన్ని ఆపేయాల్సి ఉంటుంది అటువంటి పూజతో మనకి ఏ విధమైన సంబంధము మనం పెట్టుకోవాలి వాళ్ళని ఎలా కూడా చేయొచ్చు అని నా అభిప్రాయం నేను చెప్పాను అప్పటికప్పుడు దాన్ని ఆపేస్తాను అలా అవుతూ ఉంటుందంటూ ఇలాంటి వేషాలు వేస్తారు ఇప్పుడు వాడెవరో అలాంటివి చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఉన్నాను నాకు ఎవరి మీద భావం లేదు నాకు అసలు శత్రువే లేదు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను అని చేస్తామని ఎవరో చేశారు కదా వాళ్ళు ఎందుకు చేశారు వాళ్ళు శత్రుద్వేషం ఉండబట్టి చేశారు మనకి శత్రువులపై ద్వేషమే లేదు ఎందుకంటే మనకి అసలు శత్రువులే లేదు ఒకవేళ పోనీ ఒక శత్రువు అనేవాడు ఎవరికైనా ఒకటి దారి కట్టడం వచ్చినా వాడిని ఆశీర్వదించి వాడికి సుఖము కలుగు కాను దేవుని ప్రార్థించి వాడిని పలకరించి నానా నీకు ఏదైనా నేను సేవ చేయగలనా అని పలకరించి వాడికి సేవ చేసి పంపించటం మన పని అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరిశుభతి ఆ విధంగా ఉండేవాళ్ళు ఈ అవిచార కర్మల్ని చేస్తారా చేయరు అదే వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తామని చేస్తారా చేయరు అలాగే ఎవరో సన్యాసులు నిషాచరణము మొదలైన కర్మ ఏదో చేశారు కాబట్టి వాళ్ళు కూడా కర్మ చేస్తూనే ఉన్నారు కనుక శిక్షాచరణము ఇత్యాది కర్మలు చేస్తూనే ఉన్నారు కనుక మేము ఉత్పన్న ఏకత్వ ప్రత్యయం అంటే అద్వయ ఆత్మ నిష్ట కలిగి ఉన్నప్పటికీ మేము కర్మల్ని మానేయము వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా చేస్తాము ఏమో కర్మలను అనే ఆర్గ్యుమెంట్ తప్పు ఓకే కర్మ విధి ప్రవృత్తి నిమిత్తే వేద ప్రత్యయే వాటితే అగ్నిహోత్రాదవు ప్రవర్తక నిమిత్తమస్తి నిమిత్తం అస్థి అనుకోకూడదు నిమిత్తం నాస్తి ఆ నా ఎక్కడికి వస్తుంది నచ్చాలో చూసారా చాలే ఉంది అది ఇక్కడ వచ్చాక అండర్ మరియు నా అస్థి అస్థి అని చెప్తుంది అర్థం చెప్పేప్పుడు ఎవరు చెప్పుకోవాలి నాస్తి ఇప్పుడు కర్మ విధులు కర్మ విధులను బట్టి వీడు ప్రవర్తించవలేను అంటే కర్మను చేయవలేను అనేదానికి నిమిత్తము భేద బుద్ధి భేద బుద్ధి ఉండాలి భేద బుద్ధి లేకుండా కర్మను విధించే వాక్యము చేత ప్రేరితుడై కర్మను చేయుట సంభవము కాదు కర్మను విధించే వాక్యం ఉండదు ఆ వాక్యము వెళ్ళి ప్రేరేపేసి ఆ ప్రేరణను పొంది వీడు కర్మను చేస్తారు అంత పని అవ్వాలంటే వాడికి భేద బుద్ధి ఉండాలి భేద బుద్ధి లేదంటే కర్మలు ఏం చేస్తుంది ఇప్పుడు తీర్థయాత్ర చేయాలంటే దేవుడు మొత్తం మీద మోటాతోర అంటారు అంటే స్థూలంగా చెప్పాలంటే లోపల లేడు ఎదుర్కొన్నానా లేడు అక్కడెక్కడో ఉన్నాడు కాదండి లోపల ఉన్నాడు ఎదుర్కొన్నాను ఉన్నాడు అంటే చూడండి లోపల ఏమున్నాడో ఉన్నాడు నేను కాదంటం లేదు ఎదుర్కొన్నా కూడా ఏమున్నాడో ఉన్నాడు కానీ అక్కడ మాత్రం బాగా ఉన్నాడు అనే భేదాన్ని మీరు కలిగి ఉండాలి ఇంతవరకు నాకు సెటిల్ కాని క్వశ్చన్ ఒకటి ఉండిపోయింది మీరు పెద్దలు మీరు ఏమైనా సెటిల్ చేయగలరేమో ఆలోచన వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి తిరుపతి ఎందుకు వెళ్ళారు ఎందుకంటే మా శివానంద ఆశ్రమం పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది సత్యనారాయణ శర్మ గారు మంచి పురోహితులు మంత్రం గట్టిగా వచ్చిన ఆయన నాకు ఒక్కొక్క భిక్ష కూడా ఇస్తూ ఉంటాడు కాకుంటే ప్రేమ నాకు ఆయన చక్కగా తలుపులు తెరిచి పెడతాడు అలంకారం చేస్తారు పూజాది వారు చేస్తారు మీరు తిరుపతి వెళ్ళి ఏమని ధరిస్తారు కానీ తిరుపతిలో కొడుకో ఇది కొడుకునే ఉంటుంది విశాలంగా కొడుకో దగ్గరగా వెళ్ళి చూడొచ్చు అంటే మీకు భేద బుద్ధి ఉండాలి లేదు ఉండాలి భేద బుద్ధి ఉండాలి కాబట్టి భేద ప్రత్యయం లేకుండా ఇప్పుడు మీ ఇంటి దగ్గర హనుమంతుడు ఉన్నాడు ఎక్కడో పెద్ద హనుమంతుడు ఉన్నాడు ఈ హనుమంతుడు వేరు ఆ హనుమంతుడు వేరు అనే బుద్ధి మీకు లేకుండగా మీరు దాన్ని చూడడానికి వెళ్తారా వెళ్ళదు చిన్నపిల్లలకి పెద్ద హనుమంతుడు అంటే గ్రానైట్ పెద్దవాళ్ళకు కూడా ఉంటున్నారు అలా ఉండదు కదా కాబట్టి భేద బుద్ధి ఉండాలి భేద బుద్ధి ఉన్నప్పుడే కర్మలకి కావలసిన ఊటం ప్రవృత్తి ఊటం వస్తుంది ఆ ఉత్సాహం వస్తుంది కాబట్టి అటువంటి భేద బుద్ధి భేద వృత్తి ఏమంటే భేద బుద్ధి బాధితే అది నిషేధించబడగా అంటే వాడు ఆయన ఎవరో వేదాంతం గట్టిగా విని ఈ భేదమును నేను స్వీకరించుటలేదు నిర్వచించాను బ్రహ్మ పరం బ్రహ్మహవి అనే పద్ధతిలో భేదబుద్ధి బాధితే ఇప్పుడు ఇంకా అగ్నిహోత్రాది కర్మలు చేయడానికి కావలసిన నిమిత్తం ఏమీ లేకుండా అయిపోయింది నిమిత్తం ఉండాలి నిమిత్తం ఉంటే కర్మ హేతు ఉంటే కర్మ ఆకలి వేస్తే భోజనం నిమిత్తం ఉండద్దు రోగం వస్తే మందు ఏదో నిమిత్తం ఉంటే కర్మ ఏది ఆ నిమిత్తము బుద్ధి ఎవరి ఎందైతే ఈ భేద బుద్ధి బాధించబడినదో వారి ఎందు కర్మలు చేయడానికి కావలసినటువంటి నిమిత్తమే లేకుండా అయిపోతుంది కర్మలు చేసే ఆ ప్రేరణ లోపల నుంచి వస్తుంది ఆ లోపల భేద బుద్ధి ఉండాలి లోపల బుద్ధి లేని వాడికి కర్మ ఎందు ప్రేరణ ఉండదు ఇప్పుడు ఏ కర్మైనా అంటే నిజంగా అలాంటి ఇవ్వండి అని అన్నారు మీరు చెప్పాను ఎందుకంటే నాకు ఇది గంగా ఇది గోదావరి అనే భేదబుద్ధి లేదు కాబట్టి నేను పర్టికులర్ గా పనిపెట్టుకుని ఇక్కడ ఈ హారతి అక్కడ హారతి ఇవ్వడం నా వల్ల ఉండదు భేదబుద్ధి ఉండాలి భేదబుద్ధి లేదు నేను ఏ కర్మని చేయడానికి నిమిత్తం లేకుండా అయిపోతుంది కాబట్టి ఆయన మీరు గృహస్థుడు అంటున్నారు పైగా ఆత్మ ఏకత్వ ప్రత్యయము పుట్టింది అంటున్నారు అంటే బుద్ధి లేదు అంటున్నారు ఇంకా కర్మలు ఎక్కడ చూస్తాయండి ఇంకా కర్మలు బంద్ అయిపోతాయంటే కర్మల నుండి నివృత్తి లేదు అనే మీమాంసకుల యొక్క వచనము అంగీకారం కాదు మీమాంసకులు ఎలా ఉంటారంటే అందరూ కర్మలోనే పడి ఉండాలి అని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు మరి సన్యాసం వాళ్ళకంటే కర్మలు చేయటం చేత వాళ్ళకి సన్యాసం చెప్పారు వాళ్ళు కర్మలను విడిచిపెట్టేసి సన్యాసం ఉంచుకోవడం కాదు కర్మలను చేయడం చేతకాని వాళ్ళు ఉంటారు కొంతమంది ఎవరు వాళ్ళు అంటే కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అంగవికలు ఉంటారే వాళ్ళ కర్మలను చేయలేరు వాళ్ళు నిలబడి అజ్ఞాతం యొక్క ప్రదక్షిణం చేయలేదు కంటికి ఏది కనపడదు వాళ్ళు కర్మ ఏం చేస్తారు మరి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు కర్మకి యోగ్యత లేకుండా పోయింది కదా అంటే సన్యాసం ఉంచుకోమన్నారు అలా చెప్పారు వాళ్ళు అర్థమైందండి పరివ్రాజితేవా భిక్షాచరణాదవు ముక్షాది ప్రవర్తకం అంతా బాగానే ఉంది కానీ మన ఒరిజినల్ పాయింట్ ఒకటి అలాగే మిగిలిపోయింది ఈ సన్యాసి మరి కర్మ చేస్తున్నాడు కదా అని మొదలైంది మొత్తం ప్రశ్న ఏం కర్మ చేస్తున్నాడు అయ్యా సన్యాసి అంటే భిక్షాచరణం చేస్తున్నాడు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు కూర్చుంటున్నాడు లేదా అంటే చూడు భిక్షాటనం చేయడానికి భేద బుద్ధి కాదు ప్రమాణం ప్రవర్తకం నిమిత్తము భేద బుద్ధి కాదు ఆకలి తర్వాత సన్యాసి భిక్షాచరణం చేయడు దేహము మనస్సు దేహానికి ఆకలి మనస్సు ఆకలి కావలసిన వ్యవస్థను చేస్తుంది ఏదో వ్యవస్థ చేస్తుంది ఎవరిని పట్టుకోవడము ఎవరికో ఫోన్ చేయడము లేకపోతే తనే సామగ్రి తెచ్చుకుని కొద్దిగా వేడి చేసుకుని ఉన్న వాళ్ళము లేకపోతే స్విగ్గీ వాడికి ఫోన్ చేస్తే వాటిని సూచిస్తే అడిగిందడము ఏదో ఏడుస్తాడు కాబట్టి ఆకలి కారణంగా భిక్షాచరణం చేస్తున్నాడు కానీ ఒకనొక కర్మ విధి చేత ప్రభుత్వ నిమిత్తంగా భిక్షాచరణం చేస్తున్నాడు ఆకలి కారణంగా చేస్తున్నాడు కాబట్టి భిక్షాచరణము కర్మ విధుల చేతను బోధింపబడింది కాబట్టి చేయడం కాదు ఆకలి కారణం లైగ డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు చేసుకోవడానికి రోగము కారణం తప్ప మీరు రోగా డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు చేసుకోవాలి అనేది ఏదో చెప్పు కబుటి వెళ్చున్నది సరే సరే ఆతరున అదలా ఉండిపోండి ఇందులో ఏకొక ఉపసర్గ పోపోర్షీ హాపి ఆకరనే ప్రత్యవాయ భయం ప్రవర్తకమితి చేత్ ఇంకో అభ్యంతరం లేకపోతే ఆయనకి ఆత్మజ్ఞానం కలిగినప్పటికీ అంటే బుద్ధి లేకున్నా కర్మల్ని చేయాల్సిందే అంటే నిమిత్తం ఉండాలి కదయా కర్మలను ప్రవర్తింపజేసే నిమిత్తం ఒకటి ఉండాలి కదా కామన ఏదో నిమిత్తం భేద బుద్ధి నిమిత్తం అది లేదు కదా అంటే నిమిత్తం ఉంది ఏమిటి నిమిత్తం అంటే కర్మని చేయకపోతే పాపం చుట్టుకుంటుంది అనేది నిమిత్తం కర్మని చేయటానికి భేద ప్రత్యయము నిమిత్తము కాబట్టి కర్మను చేసి చేరాల్సిందే అని అంటే అది జ్ఞానికి వర్తించదు ఎందుకంటే జ్ఞాని ఎందుకు భేదము చూడదు కాబట్టి జ్ఞాని చేయనక్కర్లేదు కానీ మీద మీమాంసకుడు ఏమంటాడు జ్ఞాని కూడా కర్మను చేయాల్సిందే ఎందుకని భేద బుద్ధి లేదు కదా నిమిత్తమేమి అంటే నిమిత్తం ఉన్నది ఏమిటా నిమిత్తం చూపించు చెయ్యకపోతే పాపం చుట్టుకుంటుంది అనే భయము అంటే కామన నిమిత్తము లేని వానికి భయము నేను భయం పెట్టడం కామన పేరు పెట్టి కర్మ చేయి నేను కామనం లేవు నాకు భయం పేరు పెట్టి కర్మ చేయి ఏదో విధంగా వారి చేత కర్మ చేయించాలి ఈ సమాజంలో ఈ మతాచార్యులు ధర్మాచార్యులు దేశాధిపతులు ప్రచారకులు వీళ్ళందరూ కూడా పని కట్టుకుని జనుల చేత కామలల పేరు పెట్టి కర్మలు చేయించడం లేకపోతే భయం పెట్టి కర్మలు చూడండి అలాగే తయారైంది చాలా విచిత్రమైన విషయం కాబట్టి కర్మ చేయకపోతే ప్రత్యవాయం వస్తుంది కనుక ప్రత్యవాయము అంటే పాపం చుట్టుకుంటుంది పాపానికే ప్రత్యవాయం అంటే పాపం ఇప్పుడు రెండు రకాలైంది పాప కర్మలు చేస్తే వచ్చే పాపము పాపమే చేయాల్సిన కర్మని చేయకపోతే ప్రత్యవాయం అన్నారే అది కూడా పాపమే ఇహాపి అంటే ఇక్కడ కూడా ఇక్కడ కూడా అంటే అర్థం ఈ అగ్నిహోత్రాదులందు కూడా అది మరి నేను రాసి పెట్టాను చూసేది ఈ హ్యాపీకి అర్థం రాయాలి కదా ఇక్కడ కూడా అంటే అంటే ఎక్కడ అగ్నిహోత్రాది కర్మ యొక్క ప్రసక్తి వచ్చింది కదా పైన ఈ అగ్నిహోత్రాది కర్మల విషయంలో కూడా విషయ సంపత్తి చేయకపోతే పాపం చుట్టుకుంటుంది అనే భయము చేత వీడికి భేద బుద్ధి లేకున్నా ఈ భయం ఉన్నది కనుక వాడు కర్మను చేసి చేరాల్సిందే నా అన్నట్లయితే అంగీకారం కాదు భేద ప్రత్యయవత అధికృతత్వాత్ ఇది సంగ్రహవాక్యం దాని అర్థం ఏంటంటే అసలు కర్మకి అధికారి ఎవరు అధికారి అంటే యోగ్యుడు కర్మ చేయడానికి యోగ్యత ఎవరికి అంటే భేద బుద్ధి గలవాడికి మాత్రమే కర్మను చేసే అధికారము లేక యోగ్యత కాదు భయం ఉంటే సరిపడదు కర్మ చేయకపోతే ఏం కొంపలు అనుకుంటాయో అనే భయం ఉంటే సరిపడదు భేదబుద్ధి ఉండాలి భేదబుద్ధి ఉన్నప్పుడు మాత్రమే కర్మ సంభవమవును మనం ఇప్పుడు చర్చిస్తున్నది ఎవరికి ఎవరి గురించి భేదబుద్ధి లేని వారి గురించి చర్చిస్తున్నాం కాబట్టి భేదబుద్ధి లేని వాళ్ళు కర్మలను చేయాలి భయం భయం పెట్టి కర్మలను చేయాలి అనే మాట పోసగదు అది సంగ్రహవాక్యం ఎందుకంటే భేదబుద్ధి అనేది మౌలికమైనటువంటి నిమిత్తం కర్మానుష్ఠానాన్ని భయం నిమిత్తం కాదు భేదబుద్ధి భయానికి కూడా భేద ఓకే ఇది ఆయన వివరిస్తారు అది సంగ్రహ వాక్యమే కదా ఇలాంటిది ఇక్కడ ఏదైనా ఉందా అని నేను చూస్తున్నా ఆ మధ్యలో మీ తమ్ముడు పంపాడే రేవంత్ స్వామి ఆయన కూడా నిరంతరితే ఈయన ఉందా అంటే మూడో మూడో మూడో పండితుడు వచ్చాడు ఈ భయం పెట్టడానికి వచ్చాడు అసలు ఏం మనిషి ఏం విగ్రహం ఎంత గంభీరం అనుకున్నారు ఈ మూడో ఆయన ఆయన చెప్పింది కాదు ఆయన మనిషి అంటే మనిషిని బట్టి దాన్ని బట్టి మీరు అంచనా వేస్తారా అన్ని ఇచ్చే చూడగానే చెప్పేశాడు ఇది బీరువా చూసి అది బాగానే ఉంది సోఫా చూసి ఇలా ఉండకూడదు అన్నట్టు మీరు పొద్దున్నే కిందకి దిగగానే పై అపార్ట్మెంట్ లో ఉండే బ్రహ్మచారి కూడా దిగాడు మీకు ఎదురయ్యాడా మళ్ళీ వెనక్కి రాకపోతే ఎదురు అవలేదేమో అనుకున్నా అంటే వాడు ఎదురైతే వెనక్కి వచ్చేస్తుంది వెనక్కి రాలేదు ఇవాళ కాబట్టి అతను ఎదురు కాలేదని ఆవిడ అనుకున్నారు అమ్మగారు అనుకున్నారు అంటే ఈయనంటాడు ఎందుకు కాలేదు ఇలా మోటార్ సైకిల్ తీసానో లేదో హాయ్ అంకుల్ గుడ్ మార్నింగ్ పెంకుల్ అంటూ తయారైపోయాడు ఎదురుగా వచ్చాడు బ్రహ్మచారి వీడి మార్నింగ్ కి అనవసరం సో వెంటనే బండిని ఆపేసి పార్క్ చేసుకుని వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి కింద మళ్ళీ పైకి వస్తాడు కాళ్ళు కొడుకుని కొద్దిసేపు కూర్చుని నేను మళ్ళీ పైకి వెళ్ళాను అని చెప్పాడు అంటే భయాలు ఎలా ఉంటాయి మంచి పని చేశారని ఆవిడ సపోర్ట్ చేస్తాం తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఆ కిటికీ మెయిన్ గేట్ క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే మెయిన్ డోర్ వాస్తు అంతా కూడా భయం కిటికీ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఒక స్టూల్ వేసి ఆ స్టూల్ ఎక్కి కిటికీలోంచి దిగి వెళ్ళాలి ఇంకోటి చెప్పాడు ఆయన పరమేశ్వర శాస్త్రి గారు వీధి కుంభం మార్చుకోమని చెప్పాడు ఆ పక్కన కిటికీ ఉన్న స్థానంలో బొమ్మ ఉండాలి గోడ మీద అంటే పది గుమ్మ ఉండాలంటే దాన్ని పగల కొట్టి ఈ గుమ్మ అక్కడ పెట్టాలి కానీ పగల కొట్టాలంటే అది అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు గోడలు పగలు కొడతాం అంటే అపార్ట్మెంట్ కల్చర్ లో ఒప్పుకోరు కాబట్టి ఏం చేయాలి కాబట్టి దీనికి ఉపాయం ఏంటంటే ఉంది ఉపాయం మనము ఆ మెయిన్ రోడ్ క్లోజ్ చేసేసి కిటికీ దగ్గర ఒక స్టూల్ వేసుకుని ఆ కిటికీలోంచి అవతల వైపు కూడా స్టూల్ వేసుకుని దిగి వెళ్తూ ఉండాలి అంటే సమాజంలో మతాన్ని అంధవిశ్వాసం అదేం చేసేసారు కర్మలను కూడా చాలా అధ్వానంగా తయారు చేసి పెట్టారు ఇక్కడ మీమాంసకులు పాపం వేదంలో విధించిన కర్మలను నిలబెట్టే ప్రయత్నం కోసం వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు ఇప్పుడు ఆ కర్మలు కూడా ఇక్కడ ఉన్నాయి వీళ్ళు కల్పించిన కర్మలే అన్ని కూడా మిథ్యా కర్మకాండ శాస్త్ర విహితమైన కర్మకాండ ఏం మిగలలేదు మిథ్యా కర్మకాండ వీళ్ళు కల్పించి ఏవేవో కర్మలు వాటిని చేస్తూ ఉండండి భేద ప్రత్యేకత అధికృతత్వ ఇది చేత నా భేద ప్రత్యేకత అధికృతత్వ ఓకే సంగ్రహవాక్యం దానికి వివరణ భేద ప్రత్యయవాన్ అనుపమర్జిత భేద బుద్ధి విద్యయా అంటే విద్యయా అనుపమర్జిత భేద బుద్ధి యహ సహ కర్మణ్యధికృత ఇత్యమోచామా నేను ఈ మాట ఇంతకుముందే చెప్పినాను అవోచామ అవోచం అవోచాత ముందే మేము చెప్పి ఉన్నాము ఏమని భేద బుద్ధి ఉండాలి భేద ప్రత్యయవా భేద బుద్ధి కలవాడు అంటే ఎవడైతే ఆత్మజ్ఞానము చేత భేద బుద్ధిని తొలగించుకోలేదో వాడు విద్య అనుపమర్జిత భేద బుద్ధికి ఆత్మజ్ఞానము చేత భేద బుద్ధిని తొలగించుకోని వాడు అంటే ఇలాంటి భయాలు అన్ని పెట్టుకుని కూర్చున్నాడు అదే భేదబుద్ధే కాదంటాను ఉమాకి కిటికీ అంతా ఒకటే కదండి relieve some space to move around అంటే దాంట్లో మళ్ళీ ఇన్ని భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి అని వాళ్ళు భేదబుద్ధి పెట్టుకుని ఉంటారు అంటే ఆత్మజ్ఞానము చేత భేద భేదబుద్ధిని తొలగించుకోలేదు యహ ఎవరైతే ఎలా తొలగించుకోలేదో సహా కర్మని వాడు మాత్రమే కర్మను చేయటంలో యోగ్యత గలవాడు అవుతాడు ఇదే అమోచామ బ్రహ్మణ్యం నేను ఇలాంటి పాఠం చెప్తుంటే ఒకళ్ళు అబ్జెక్ట్ చేశాను కాబట్టి మీరు కర్మలు నేను తీసుకున్నాను నేనన్నా నువ్వు కూర్చున్న క్లాస్ అలాంటిదేనా ఇది ఈ క్లాస్ ఇలాగే ఉంటుంది నేను ఏదైనా help it I sympathize with నా అడ్వైజ్ ఏంటంటే నా క్లాస్ నువ్వు రావడం మాది దట్ ఈస్ మై అడ్వైజ్ ఎందుకో తెలుసిన ఇది అద్వైత వేదాంత కోర్సు తత్రాపి అదేమో సర్వధర్మాన్ పరిస్థితి అనే శ్లోకం దగ్గర ఉన్న భాష్యం అక్కడ చర్చ ఇదే మోడల్లో నడుస్తుంది ఆ చర్చ దాంట్లో నేను ఆ చర్చకి భాగం నేను చెప్పాలంటే కర్మని నిషేధం కర్మను నిరాకరించడమే ఉంటుంది అక్కడ ఇంకేం ఉండదు అంటే ఆయన ఎవరో అలా చెప్పలేదు ఆయన పాఠమే చెప్పలేదు ఆయన ఎవరో అలా చెప్పలేదు నువ్వు అన్నం కాదు ఆయన పాఠం చెప్పలేదు ఆయన ఏదేదో చెప్పారు తప్ప పాఠం చెప్పలేదు నేను పాఠం చేస్తున్నాను అది ఆ తేడా ఉంటుందమ్మా నువ్వు నువ్వు కరెక్ట్గా నీ దాన్ని నువ్వు చూసుకోవాలి పాఠం చేసుకోవాలి అని నేను చెప్పాను నేను ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఐదవ ప్రశ్న కూర్చొని నేను ఎందుకు పాఠం చెప్తున్నాను కాబట్టి మీరు శ్రద్ధగా బుద్ధిమంతుల్లో ఉంటున్నాను నేను ఇదే పాఠం ఆశ్రమంలో కూర్చుని చెప్తాను నేను గుండెలు తీసిన బొట్టు ఆశ్రమంలో గుండెలు కొంచెం నమ్మకీ చెప్పుకున్నాను చెప్తున్నాను నేను కాదు మీ పాఠం ఉండకూడదని మేము లెటర్ రాసి సంతకాలు పెడతాం నేను కూడా సంతకం పెడతాను నేను నలుగురు సంతకం పెట్టి మొట్టమొదటి నా సంతకం పెడతాను నేను నలుగురు పెట్టాలి ఎంతమంది పెట్టాలి సంతకం ఇరవై మంది పెట్టాలి మీరు నలుగురు పెట్టి నలుగురు ముగ్గురు పెట్టి నలుగురు కొట్టుకురా నేను కూడా పెట్టేస్తాను ఎందుకంటే రాపు పడమని అన్నీ ఉంది రాపు కాబట్టి ఈ పాట ఈ ఆశ్రమాల గురించి పాఠం చెప్పడం నాకు అనవసరం డైమండ్ పాయింట్ గురించి చెప్పుకుంటాం అక్కడ ఎవడో మన అభ్యర్థి కూడా చేయాలి కాబట్టి ఈ చర్చ ఎలా ఉంది ఇప్పుడు నేను చెప్పిన మాటలు సందర్భంగా లేదా చర్చ కాబట్టి మేము ఇంతకుముందే చెప్పాను ఏమని భేద ప్రత్యయం ఉండాలి అంటే అర్థం ఆత్మజ్ఞానం చేత భేద ప్రత్యయము తొలగిన వాడు కాకుండా ఉండాలి అట్టివాడు మాత్రమే కర్మల ఎందు అధికారము లేక యోగ్యత గలవాడు అని నేను చెప్పుకున్నాను అనమాట నిత్యము కర్మని తదకరణే ప్రత్యవాయ ఇది శంకరుల ఆర్గ్యుమెంట్ ఇవ్వడం ఎలా ఉంది చెయ్యకపోతే పాపం చుట్టుకునేది ఎవరికి ఎవడు కర్మ ఎందు యోగ్యత గలవాడో వాడు చెయ్యకపోతే పాపం చుట్టుకుంటుంది కాదు మీరు రైట్ సైడ్ నడిపితే మీకు పోలీసు ఫైన్ వేస్తారు లెఫ్ట్ సైడ్ నడపాల్సిన మోటార్ సైకిల్ రైట్ సైడ్ నడిపితే మీకు పోలీసు ఫైన్ వేస్తారు నడిచి వెళ్ళి ఫైన్ వేస్తారు కాబట్టి ఎవడు కర్మల ఎందు యోగ్యత గలవాడో అంటే భేద బుద్ధి కలిగి కర్మలను ఎవరైతే చేస్తున్నారో వాడు ఆ కర్మను చేయకపోతే వాడికి పాపం చుట్టుకుంటుంది అని ఆర్గ్యుమెంట్ మీరు పెడితే పెట్టచ్చు నేను అక్షుపగమ్య అన్నాను ఇక్కడ ఉంటే ఒప్పుకున్నాను మరో చోట అది ఒప్పుకోలేదు ఎందుకంటే చేస్తేనే పుణ్యం కానీ పాపం కానీ చేయకపోతే పుణ్యము లేదు పాపము లేదు అర్థమైందండి చేస్తేనే ఎందుకంటే దానికి ఒక రూల్ చెప్పారు నహి అసత సజ్జాయతే శంకరులు భాష్యంలో ధర్మజీ భాష్యంలో ఈ అభావం నుంచి భావము పుట్టదు చేయకపోవడం అభావం కర్మ యొక్క అభావం కర్మ యొక్క అభావం నుండి ఏ ఫలమైనా పుట్టదు పుణ్యఫలము పుట్టదు పాపఫలము పుట్టదు అందుకే కాబట్టి ప్రత్యవాయం అనేది ఒప్పుకోలేదు కానీ ఇక్కడ మటుకు అభ్యుపగమ్య సరే ప్రత్యవాయం ఉందని అనుకో అది ఎవరికి ఉంటుంది కర్మను చేయని వాడికి ఉంటుందంటున్నావు ఎటువంటి కర్మను చేయని వాడికి కర్మయందు యోగ్యత లేక అధికారం ఉండి కూడా కర్మను చేయని వాడికి ప్రత్యవాయము ఉంటుంది ఇప్పుడు నన్ను అడుగుతారు శాస్త్రం చేయాలా అక్కర్లేదా చేయబో నేను చెప్తాను ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్నావు భార్య పిల్లలతో ఉన్నావు తగ్గినం పెట్టడం మీరు ఎందుకు వెనకాడాలి పెట్టు నీకు ఇంకా తగ్గినం పెట్టకుండా పెట్టక్కర్లేదనే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఇల్లు వాటిని వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటే నువ్వు తగ్గిన ఇంట్లో ఉండేందుకు మానేయాలి ఎందుకంటే గృహస్థుడిగా ఉండి ఆ యోగ్యత ఉన్నవాడు అవన్నీ ఎందుకు మానేయాలి that may vary right example ఏదో చెప్పేసాను కాబట్టి అకరణే ప్రత్యవాయ చేయకపోతే ప్రత్యవాయము అంటే పాపం చుట్టుకుంట ఎవరికి ఆ కర్మలు చేసే యోగ్యత ఉంది చేయకపోతే అంటే ఎవరికి భేద ప్రత్యయం ఉంది అంటే భేద బుద్ధి ఉంది కర్మ చేయడానికి కామనం ఉంది ఆ కర్మను ప్రారంభించి దాన్ని సగమ మానేసి లేకపోతే మనం విషయత్తి దాన్ని చేయకపోతే అప్పుడు ప్రత్యవాయము అంతే తప్ప కర్మాధికారము నుండి నివృత్తుడైపోయిన జ్ఞానికి ఏ ప్రత్యవాదము నివృత్తాధికార అంటే నివృత్తాధికారస్య ప్రత్యవాయ నా కర్మయోగ్యత నుండి వెనుదిరిగిపోయిన వాడు నేను వాడు ఏ కర్మలు చేయక్కర్లేదు జంజాలు తెంపుకుని అడవి పట్టి పోయిన వాడికి ఇంకా కర్మ ఉంటుందండి గాయత్రి జపం చేసేవా ప్రాణాయామం ముక్కు మూసుకున్నావా సంకల్పం చెప్పేవా ఇవన్నీ ఎవరికి కాబట్టి మార్జనం చేసుకున్నావా మార్జనం ఎవరు చేసుకోవాలి నేను శుద్ధి లేని వాడను అని అనుకున్న వాడికి మార్జనం అసలు ఆత్మ శుద్ధము అన్నవాడికి మార్జనం అడగండి మార్జనం అంటే తుగుతుంటారు అంటే నీళ్లు కలుగుతే కొంచెం శుద్ధి అవుతారండి గృహస్థస్యేవా బ్రహ్మచారిణ విశేషధర్మాననుష్ఠానే దృష్టాంతం ఉంటుంది బ్రహ్మచారి ధర్మాలు ఉన్నాయి విశేష ధర్మములు అంటే కేవలం బ్రహ్మచారి కొరకు మాత్రమే ఉద్దేశించిన ధర్మములు అంటే బ్రహ్మచారికి ఏమని చెప్పారంటే నేలపై పొరుగు అంటే ఇలాంటివి ధర్మాలు చెప్పారు అంటే ఒకప్పుడు చెప్పారు ఇప్పుడు నేలపై పొర ఉండడం ఇప్పుడు కుదరదు కుట్రాలు ఉంటాయి ముందు మాడవలసిన అన్నాను ఏవో ఇలాంటి ధర్మాలు కొన్ని చెప్పారు ఆ ధర్మములు బ్రహ్మచారి ఆచరించకపోతే బ్రహ్మచారికి పాపం నువ్వు అంటే అనవచ్చు వాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకే బ్రహ్మచారి ధర్మాన్ని ఆచరించకపోతే పాపం వాడికి చుట్టుకుంటుంది అంటామా కాబట్టి బ్రహ్మచారి ధర్మములను అనుష్ఠించకపోతే పాపం చుట్టుకునేది ఎవరికి బ్రహ్మచారి పెళ్లి చేసుకున్న వాళ్ళకి కాదు అలాగే వేద ప్రత్యే బుద్ధి గలవాడు కర్మని ఆచరించకపోతే వాడికి పాపం చుట్టుకుంటుంది భేద బుద్ధి లేనివాడు ఆత్మజ్ఞానం చేత భేద బుద్ధిని తొలగించుకున్నవాడు వాడు కర్మలు చేయకపోతే వాడికి పాపము చుట్టుకునుట అనే మాట సుఖరాము లేదు స్వాశ్రమస్థ ఉత్పన్నైక ప్రత్యయ దీని మీద ఇంకో పూర్వపక్షం అయితే ఒక పని చేస్తాం బ్రహ్మచారి ఉన్నాడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటాడు వాడికి భేదబుద్ధి తొలగిపోయి ఏకత్వ జ్ఞానం కలిగింది కాబట్టి బ్రహ్మచారిగా ఉంటున్నా వాడు సన్యాసే ఏకత్వ జ్ఞానం కలిగింది కాదు గృహస్థు ఉన్నాడు గృహస్థుగానే ఉంటాడు ఏకత్వ జ్ఞానం కలిగింది కాబట్టి గృహస్థుగా ఉన్నా కూడా సన్యాసే వానప్రస్థుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు భార్యతో కలిసి ఏకత్వ జ్ఞానం కలిగింది అయినా అయినా వానప్రస్థుడుగానే కొనసాగుతాడు కాబట్టి వాడు సన్యాసే కాబట్టి అందరూ సన్యాసులే ఇంకా వేరే సన్యాసాశ్రమం ఎందుకు ఇంకా అది ఒప్పుకోవడం ఇది ఎలాగంటే ఇది చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ ఒక ఆయన ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఏమండి నేను గృహస్థులుగా ఉన్నాను భార్యా పిల్లలతో ఉన్నాను నేను వాళ్ళతో ఏమీ సంబంధం పెట్టుకోవట్లేదు నేను ఈశ్వరుని భరించుకుంటూ పాఠాలను చదువుకుంటూ ఉన్నాను ఇప్పుడు నాకు సన్యాసం అవసరం ఉంటారా అని అడిగాను అంటే ఆయన పేరు అక్కర్లేదండి మీరు అలాగే ఉంది ఆయన సంతోషంగా వెళ్తాడు ఇంకో అరగంట మన తర్వాత ఇంకొకటి వచ్చాడు ఏమండి నాకేమో ఇంటి మీద ఏమీ ఇంట్రెస్ట్ లేదు భార్య పిల్లల్ని ఆ ఇంట్లో కూర్చుని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఫీలింగ్ లో పడిపోయారు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారేమో కూడా నా కారణంగా నాకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నేను ఏదో దక్ష చేస్తూ మరి చేస్తాను నాకు ఈ సంసారంలో ఈ భార్య మీరు కొడుకు అనేటువంటి కూడా పోయింది తర్వాత ఈ కర్మలు చేసుకుంటూ ఈ పుణ్యాలు లోకాలు నాకు అక్కర్లేదు నేను ఆత్మనిష్ఠుడిగా ఉంటాను నేను ఇంకా ఇంట్లో ఉండడం ఎందుకు సన్యాసం తీసుకోవడానికి అభ్యంతరం ఏమైనా ఉందా అని అడిగాడు అంటే ఏదో అభ్యంతరం లేదు నాయన శివరాత్రికి వచ్చేసేయండి అప్పుడు ఎవరో అడిగారు ఎవరు ఇందాక ఆయన అడిగితే నువ్వు సన్యాసం అక్కర్లేదు ఏమక్కర్లేదు ఉన్న చోట్ల ఉందని చెప్పారు ఈయన అడిగితే ఇంట్లో ఉండడం అవసరంగా సన్యాసం తీసుకోమని చెప్పారు ఇలాగ విరుద్ధంగా చెప్పారు शास्त्र거든 ভালো পড়তো কেন? কবি দিও তুলনা রে অন্ধল পা একটা পত্র কে হচ্ছেండి কবি ব্রহ্মচারীగా ఉన్నা ಕೂಡ সন্ন্যাসী বুঝতে তোমরা কোন যে শু হয়েও কাটলো সন্ন্যাসী আলাদা আমর সন্ন্যাসী কিন্তু வேற সন্ন্যাসী এনে মাঠে গিয়ে থাকে খুব খুশি এই সাবট্রেটিক তো ఉంటে কিন্তু সর্বশ্রেষ্ঠ তে সেন্টে মত আরগুমেন্ট ಅಂತ చాలా ట్రబుల్లో పడుతుంది ఇట్లయినతో తన ఆశ్రమమునందున్న ప్రతి వ్యక్తి అద్వయ ఆత్మజ్ఞానము కనుకగా పరివ్రాట్ అవును అన్నతో అది సరికాదు దాని మీద ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారు తెలిసిన వీడు బ్రహ్మచారిగా ఉన్నాడు అద్వయ ఆత్మజ్ఞానం కలిగింది నేను ఇంకా బ్రహ్మచారిగానే ఉంటాను ఎందుకు సన్యాసం ఎందుకు అని అన్నాడు అనుకోండి అంటే వాడికి బ్రహ్మచర్యాశ్రమాభిమానం ఉండలేదు ఇంకా సన్యాసి ఏంటి కాబట్టి అలాగే ఉన్నది అభిమానం ఉందంటే పోయిందంటే అద్వయాత్మ జ్ఞానం కలగలేదు కలిగినట్టు భ్రమ కలిగిందంటే భ్రమ కలిగింది ఏమండి నేనేమో నాకు అంతా బ్రహ్మే తెలిసిపోయింది అఫ్కోర్స్ నా భార్య ఉంది నా కొడుకు కూతురు ఉన్నారు మనవాళ్ళు కూడా ఉన్నారు అంతా బ్రహ్మే నాకు తెలుస్తూనే ఉంది ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు వదిలిపెట్టేయాలి నేను అని అడిగేది అనుకోండి ఇప్పుడు ఆయనకు అంతా బ్రహ్మం తెలిసినట్టు అది నేను ఎందుకంటే ఇవి నా భార్య కొడుకు కూతురు ఉన్నారు మనవాళ్ళు కూడా ఉన్నారు అని అంటూ ఒకవైపు అందులో ఆత్మజ్ఞానం కలిగిపోయింది ఇంకెందుకు ఇల్లు పెట్టడం ఎందుకు నా ఇంట్లో నేనే ఉంటాను అంటే మన నా ఇల్లు అని ఇలా మీరు మొదలు పెడితే మీరు ఉండండి తప్పేమి కాదు కానీ మేము కూడా సన్యాసులమే అని ఎలా అనగలుగుతారు ఎందుకంటే మీకు ఆశ్రమాభిమానం ఉన్నది కదా అని ఇదంతా తేజీ గ్రంథం ఇప్పుడు అర్థమైనా మీకు ఇంతకాలం నేను ఈ పాఠం చెప్పకుండా ఎందుకు వాయిదా వేసుకుంటూ వచ్చాను మీకు అర్థమైంది పేచి పేచి పేచి అప్పుడేమైంది ఇంకా ఉండేది ఈ పేచి సోమవారం అని చెప్తాను ఇంకా ఓం పూర్ణమ పూర్ణమ పూర్ణ పూర్ణముచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి